చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ నమ్ము ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్ము ఈ వాడలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ నమ్ము ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్ము ఈ వాడలో రాగి బింద తీసుకురమణి నీ లాక్కుపోతే రాగి బింద తీసుకురమణి నీ లాక్కుపోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన ముత్యాల బింద తీసుక ముదితా నీ లాక్కుపోతే ముత్యాల బింద తీసుక ముదితా నీ లాక్కుపోతే ముద్దు కృష్ణుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన వెండి బింద తీసుక వెలదీని లాక్కుపోతే వెండి బింద తీసుక వెలదీని లాక్కుపోతే వెంకటేశుడెదురాయనమ్ము ఇవాడలోన ఈ ఇవాడలోన పగడి బింద తీసుక పడతీమి లాక్కుపోతే పగడి బిందా తీసుక పడతీ లాకుపోతే పరమేశ్వరెదుడాయనమ్ము ఇవాడలోన పరమేశ్వరెదుడాయనమ్ము ఇవాడలోన బంగారు బింద తీసుక భామాని లాక్కుపోతే బంగారు బింద తీసుక భామాని లాక్కుపోతే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురా నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన అంటూ